श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् भगवत्पादशङ्करम् लोकशङ्करम् यस्य निःश्वसितम् वेदा यो वेदेभ्योऽखिलम् जगत् ब्रह्ममेकमहम् वन्दे विद्यापेक्षरहेश्वरम् अद्वितीयब्रह्मतत्त्वम् न जानन्ति यदा तदा भ्रान्ता एवाखिलास्तेषाम् स्वमुक्तिः स्नेह वा సుఖం చూడండి మీరు నిద్రపోతూ ఉంటారు సుషుప్తి ఎందు ఇతరము లేదు ఇతరము లేదు ఇతరము లేదు అంటే ఇతరమును ఇతరముగా తెలిసే పరిచ్ఛిన్నమైన వ్యక్తి కూడా లేదు రెండూ ఉండవు నేను పరిచ్ఛిన్న వ్యక్తిని ఉన్నాను నా చేతి తెలియబడే ఇతరము లేదు అలా కాదండో అలా కాదు ఇట్సే ఇట్సే డైపో మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఇతరము ఆబ్జెక్ట్ లేదు ఇతర ఇతరం పశ్యతి ఎత్ర ఇతర ఇతరం పశ్యతి అంతేగాని వీడు ఉంటాడు ఇతరం ఏది లేదు ఉన్నట్టున్నాడు అలా కాదు వీడు నేను పరిచ్ఛన్నుడైన వ్యక్తిని ఈ దేహము ఇంద్రియములు మనస్సు నేను నేను ఈ నాకు తెలుస్తూ ఉన్నది జగత్తు తెలుస్తూ ఉండడంతో ఆగదు తెలియడంతో ఆగదు జగత్తు మీకు తెలిసింది ఎలా తెలిసింది నేత్రేంద్రియం ద్వారా చూశారు చూసినప్పుడు రూపజ్ఞానం కలిగినది నేత్రము రూపజ్ఞానాన్ని కలిగిస్తుంది అఫ్కోర్స్ బ్రెయిన్ తో కలిసి బ్రెయిన్ సెల్స్ తో కలిసి బ్రెయిన్ లో ఒక సెంటర్ ఉంటుంది నేత్రేంద్రియానికి ఒక సెంటరు శ్రోత్రేంద్రియానికి ఒక సెంటరు అలా ఉంటాయి ఇంకా నేత్రేంద్రియం దగ్గర బయలుదేరినటువంటి ఆ సెన్సేషన్స్ అంటే ఆప్టికల్ సెన్సేషన్స్ అంటే దృష్టికి సంబంధించిన తరంగములు ఎలక్ట్రిక్ తరంగములు ఆ సెంటర్కి వెళ్తాయి అక్కడ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మీకు రూపజ్ఞానాన్ని కలిగిస్తుంది దాన్ని సింపుల్ పర్సెప్షన్ అంట సింపుల్ పర్సెప్షన్ మీకు రూపజ్ఞానం కలుగుతుంది రూపజ్ఞానం కలిగిన వెంటనే బ్రెయిన్ లో స్టోర్ అయి ఉన్నటువంటి మెమొరీ కారణంగా ఈ రూపము అభీష్టమే అనుకూలము లేక ప్రతికూలము అనే డివిజన్ ఏర్పడుతుంది రూపజ్ఞానం మిమ్మల్ని బంధించదు రూపజ్ఞానం వల్ల బంధంలో ఉన్నది తర్వాత ఇంకోటి మీరు పని కట్టుకుని దాన్ని చేసి చూడకపోయినా రూపజ్ఞానం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇలా కూర్చుని మీకేసి చూస్తున్నా నేను మీకేసి చూస్తున్నా కానీ ఆ కట్టెలు కనపడుతుంది కట్టెలను నేను కట్టెలు చేసి చూస్తున్నా నేను చూడటం లేదు అయినా కూడా రిజిస్టర్ అయిపోతుంది ఎదురకుండా కట్టెలు ఉంది అని రిజిస్టర్ అవుతుంది అక్కడ ఆకాశము ఆకాశం మేఘావంతమై ఉన్నది ఇవన్నీ రిజిస్టర్ అవుతున్నాయి రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి మీ అనుమతితో సంబంధం లేదు అవన్నీ రిజిస్టర్ అయిపోతూ ఉంటాయి అంటే నేత్రేంద్రియము బ్రెయిన్ కలిసి ఆ పని చేసేస్తూ ఉంటాయి రిజిస్టర్ ఎవరికే ప్రతిదాన్ని రిజిస్టర్ చేసుకుంటూ పోతాయి ఆ రిజిస్టర్ అయ్యి వాటిల్లో మీ ఫోకస్ ఉన్నది కొన్ని ఉంటాయి దీన్ని ఏమంటారంటే conscious perception and unconscious perception అని అంటారు అంటే మీరు ఏదో అన్కాన్షియస్ గా ఉన్నారని కాదు మీ ఫోకస్ ఉన్న పర్సెప్షన్ ఇప్పుడు నేను మీకే కేసు చూస్తున్నా నా ఫోకస్ మీ మీద ఉన్నది అన్కాన్షియస్ పర్సెప్షన్ అంటే ఆ కిటికీ ఆ కట్టెను బయట ఆకాశము మేఘములు ఇవన్నీ కూడా అన్కాన్షియస్ పర్సెప్షన్ ఇప్పుడు మీరు నా మాటలు వింటున్నారు అది కాన్షియస్ పర్సెప్షన్ బయట ఇప్పుడు ఆ కారు వాడు హార్ట్ కొట్టాడు కింద ఆ కారు అటు వెళ్ళింది ఆ సౌండ్ కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి ఏది ఆగదు అది అన్కాన్షియస్ పర్సెప్షన్ కాబట్టి పెర్సెప్షన్ అన్నది ఎప్పుడు తెలివిగా ఉన్నంత వరకు ఆ పని అయిపోతూ ఉంటుంది అది మీ అనుమతి తీసుకుని జరిగేది కాదు కాబట్టి ఆ పెర్సెప్షన్ రూపజ్ఞానం కలుగగానే ఇది మనకు అనుకూలము ఇది ప్రతికూలము అనే డివిషన్ అనే భేద బుద్ధి కలుగుతుంది అది ఏ బేసిస్ మీద కలుగుతుంది అంతవరకు ఉన్న స్మృతిలో ఉండే మెటీరియల్ బేసిస్ మీద కలుగుతుంది మీకు అంతకుముందు మీరు రూపాలను చూశారు వాటి వల్ల మీకు సుఖం కలిగినది లేదా దుఃఖము కలిగినది ఆ సుఖ దుఃఖముల అనుభవము ఆ రూపములకు సంబంధించినది మీ బ్రెయిన్ సెల్స్ లో మెమొరీ రూపముగా స్టోర్ అయి ఉన్నది అక్కడి నుంచి ఆ మెమొరీ దాంట్లో ప్రవేశించి ఈ రూపజ్ఞానానికి అనుకూలము ప్రతికూలము అనేటువంటి ఒక లేబుల్ ఒక ముద్ర వేస్తుంది అర్థమైందండి ముద్ర ఎప్పుడైతే పడిందో లైక్స్ ఆర్ డెస్ లైక్స్ ఆ ముద్ర పడుతూనే ఎవరి లైఫ్ ఎవరి డేస్ లైఫ్ ఆ వ్యక్తి మీ ప్రతి పర్సన్ వాడు పైకి వస్తారు సింపుల్ పర్సెప్షన్ లో మీ ఉండదు ఆ పర్సన్ ఉండదు సింపుల్ పర్సెప్షన్ లో ఆ పర్సెప్షన్ డివైడ్ చేసినప్పుడే పర్సన్ వస్తారు కాబట్టి ఆ డివిజను పర్సెప్షన్ ఆ డివిజను డివిజను మీ పర్సన్ రెండు కలిసి ఈ ప్రక్రియ మీకు అర్థమైందండి ఈ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో రెండు లెవెల్స్ ఉన్నాయి ఒక లెవెల్ సింపుల్ పర్సెప్షన్ అది హార్మ్లెస్ దానివల్ల ఏమీ ఇబ్బంది కలిగించే పర్సెప్షన్ కాదు సింపుల్ పర్సెప్షన్ అది మీ అనుమతితో అయ్యింది కూడా కాదు ఆ పరమేశ్వరుడు అలా పెట్టాడు ఆ ఇంద్రియములను బుద్ధిని అలా పెట్టాడు వాటి అవి చేసి పనులు చేస్తూ ఉంటాడు సింపుల్ పెర్సెప్షన్ ఎప్పుడైతే సింపుల్ పెర్సెప్షన్ అని ఇతర ఇతరం పశ్యతి అనే స్టేజ్కి తీసుకెళ్తుంది ఏది మెమొరీ తీసుకువెళ్తుంది ఆ మెమొరీ కనుక లేకపోతే ఇతర ఇతరం పశ్యతి అని ఉండదు అంటే నేను అనేక పర్యాయములు మీకు చెప్పాను దీన్ని శాంభవి ముద్ర అని కూడా అంటారు అని కూడా నేను మీకు మనవి చేశాను మీరు ఆ చెట్టు కేసు చూసినప్పుడు ఆ చెట్టును చూస్తూ ఉంటారు దాన్ని సింపుల్ పర్సెప్షన్ స్థాయిలో అట్టుపెట్టచ్చు దాన్ని మెమరీ దానికి జోడింపకుండా చూడాలి మెమరీ జోడించకుండా చెట్టుని చూడాలి మెమరీ జోడించకుండా చెట్టును చూస్తే ఇతర ఇతరం పశ్యతి అనే అనుభవం మీ డివిజన్ ఉండదు కేవలము సింపుల్ పర్సెప్షన్ ఆ సింపుల్ పర్సెప్షన్ లో చూచువాడు చూడబడేది అనే డివిజన్ ఉండదు కాబట్టి నిద్రావస్థ ఎందు చూడబడేది లేదు చూచువాడు లేదు తెలియబడేది లేదు తెలియవాడు లేదు దాంతో సుఖ దుఃఖములు రెండూ లేదు తెలియవాడు తెలియబడేది అనే ద్వంద్వము ఉన్నప్పుడు మాత్రమే సుఖ దుఃఖములు ఉంటాయి అది సుఖమైన అవుతుంది దుఃఖమైన అవుతుంది కాబట్టి సుఖ దుఃఖములు రెండు ఉండవు సుఖ దుఃఖములు రెండు లేనప్పుడు మీరు ఆనంద స్వరూపులుగా నిలిచి ఉంటారు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు కాబట్టి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండాలంటే ప్రైమరీ కండిషన్ ఇతర ఇతరం అనే డివిషన్ లేకుండా ఉండాలి అది ప్రైమరీ కండిషన్ ఆ కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే మీ మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు దాని పేరే అద్వైతం అద్వైతము అనుభవ సిద్ధి నిత్య సిద్ధి నిజంగా ద్వైతులతోటి కొట్లాట పెట్టుకుని కొట్లాట పెట్టుకుని వాళ్ళని జయించి అద్వైతాన్ని స్థాపించనక్కర్లేదు ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ను ఓడించి మెజారిటీ పార్టీగా ప్రూవ్ అవ్వాలి అలా అద్వైతం చేయక్కర్లేదు బీజేపీ అలా చేయాల్సి ఉంటుంది అప్పుడే దానికి పవర్ లభిస్తుంది అద్వైతం అలా చేయక్కర్లా అద్వైతం నిత్య సిద్ధం అది దేన్ని జయించనక్కర్లా నేను నిద్రపోతూనే ఉండేది అద్వైతమే మీరు నిద్రపోతూనే ఉండేది అద్వైతం తర్వాత ఇంకొకటి ఒక నాతో అన్నారు ఏమండి ఆలోచనలు అలా వస్తూనే ఉన్నాయి ఎలాగండి అన్నారు అంటే నేనున్నాను చూడండి మీరు గమనించండి ఇప్పుడు చెరువు ఉంటుంది ఆ చెరువులో రాయి అనుకోండి ఆ తరంగాలు అలా వస్తూ ఉంటాయి అలలు అలా వస్తూ ఉంటాయి వాటిని రిపూల్స్ అంటారు అలా లోపల అంటే బ్రెయిన్ లో ఆ రిపూల్స్ అలా వస్తున్నాయి అడిగేసిన థాట్స్ అని ఆలోచనలో ఆలోచనలు అంటే అంత వెరీ సింపుల్ బాగుంది కాబట్టి అర్థమైందా ఏంటది బ్రెయిన్ లో థాట్స్ వస్తున్నాయంటే చెరువులో రిపూల్స్ వచ్చినట్టుగా ఇది like that very simple mechanical process of disturbance ఆ డిస్టర్బ్ అవ్వడం మూలంగా ఆ బ్రెయిన్ లోంచి థాట్స్ వస్తూ ఉంటాయి ఆ బ్రెయిన్ యొక్క లక్షణం అది అది దట్ డిజైన్ లైక్ ఇప్పుడు స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరిగినట్టు స్విచ్ వేసి ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందని డీటెయిల్గా అది తిరుగుతూ ఉంటుంది అలాగే బ్రెయిన్ లో ఆ డిస్టర్బెన్స్ వస్తుంది దాంతో థాట్స్ వస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు పే అటెన్షన్ ఓకే ఎక్కువ సాయం అంటే పే అంటే ఆ రిపుల్స్ ని సాక్షిగా చూడడం వాటి కేసు చూడడమే వాటి కేసు చూడడమే అటెన్షన్ అంటే ఏం చేస్తాను అక్కడేం పట్టుకుని వాటిని పట్టుకుంటారో చేసుకుంటే అటెన్షన్ అంటే వాటి కేసు చూసుకుంటాయే చూడండి ఏమవుతుందో ఏమవుతుంది చూడండి రిపు సాగిపోతాయి రిపు సాగిపోయినప్పుడు ద్వైతం ఉందేమో చెప్పండి నాకు ద్వైతం ఉండదు కాబట్టి అద్వైతము అది నిత్య సిద్ధము అద్వై దాంట్లో మీకు డిస్టర్బెన్స్ వచ్చి రిపుల్స్ వస్తే ఆలోచించువాడు ఆలోచించబడేది సంకల్పించువాడు సంకల్పించలేదు మంత మన నియం అని ఈ డివిజన్ వస్తుంది ఆ డివిజన్ నుంచి సుఖ దుఃఖాలు బంధము అవన్నీ వస్తాయి కాబట్టి మీరు అటెన్షన్ పే అటెన్షన్ అంటే సమాధి అని వేదాంతుల సమాధి చాలా సరళమైనది ఈ యోగ సమాధి ఉందనుకోండి మీరు మూడు సంవత్సరాలు రాజకీయంలో కూర్చుని యోగాభ్యాసం చేస్తే కానీ కాదండి మీరు శీర్షాసనం దాకా ఎనభై ఆరు ఆసనాలు వేయాలి అది ఆరు మాసాలు పని ఆ తర్వాత కుంభకంతో సహా ఒక ఆరు మాసాలు ప్రాణాయామం చేయాలి ఆరు మాసాలు సంవత్సరము ఆ తర్వాత మనస్సుని స్టన్ చేసేటువంటి సమాధి ధారణ ధ్యాన సమాధులు అది ఒక మూడు మా రెండేళ్ళు అది చేయాలి అప్పటికి మీకు సమాధి సిద్ధిస్తుంది ఆ వచ్చిన సమాధి పావుగంట పోతుంది మళ్ళీ మామూలుగా సంసారం వీడి అజ్ఞానం వీడి అజ్ఞానమే మళ్ళీ ద్వైతమే అది కాదు చేయాల్సింది వేదాంతులు సమాధానం కాదు మరి వేదాంతం ఇప్పుడు నేను చెప్పే కదండి రిపుల్స్ వస్తున్నాయండి ఆలోచనలు అంటే ఏంటంటే రిపుల్స్ అండి పిల్ల కెరటములు ఆ చెరువులో పిల్ల కెరటములు వస్తూ ఉంటాయి మామూలుగా ఉంటుంది చెరువు ఇంతలో జీవమని గాలి తీసుకుంది అప్పుడు ఆ పిల్ల కెరటములు వస్తాయి అంటే బ్రెయిన్ లోపల అలా వస్తూ ఉంటుంది అలాగే కాబట్టి ఆ కెరటములు వస్తున్నాయి దానికే ఆలోచనలని పేరు కాబట్టి ఆలోచనలని మీరు వ్యతిరేకించవద్దు ఈ ఆలోచనలు చెడ్డవి అని వాటిని మీరు వ్యతిరేకించవద్దు తర్వాత ఈ ఆలోచనలు మంచివి అని పట్టుకోదు మనం అదే పని చేస్తాం మన సమస్య అది ఆలోచన కొడుకు గురించో కూతురు గురించో వచ్చింది అనుకోండి మీరు ఇంకా దాన్ని పెట్టేసుకుంటారు వదిలిపెట్టండి ఆలోచన మీ మీద కోర్టు కేసు నడిపిస్తున్న వాడి గురించి వచ్చింది అనుకోండి అది పట్టేసుకుంటారు మొదలలేదు రాగద్వేషం రాగద్వేషాలు లేకుండా ఉండొచ్చు అంటే ఉండొచ్చు ఏం సమస్య ద్వేషించకుండా ఉండొచ్చు మిమ్మల్ని వ్యతిరేకించిన వాడిని కూడా మీరు ద్వేషించకుండా ఉండొచ్చు మీరు ప్రేమించే వ్యక్తి ఏదన్నా కూడా ఆసక్తి లేకుండా మీకు ఉండదు మీరు ప్రేమించే వ్యక్తి అంటే ఏం చేస్తారు ఒళ్ళో కుట్టుకుంటుంది ఏం చేస్తారు ఏమో కావాల్సిన ప్రేమించే వాళ్ళకి ఎప్పుడు కావాల్సింది ఏదో దాని లెక్క సంసారం అలాగే ఉంటుంది ప్రేమించే వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాల్సింది ఏదో ఉంటుంది వాళ్ళ అపేక్ష ఏదో ఉంటుంది నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఇంకా ఇవ్వలేదు అనేదో అపేక్ష ఉంటుంది తప్పేమీ కాదు అనుభవం అలా తీసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళ అపేక్ష ఏమిటో తెలుసుకుని ప్రేమగా అది వాళ్ళకి ఇచ్చేది అంతే కదా ప్రేమ ప్రేమ సమస్య కాదు ఆసక్తి సమస్య కాబట్టి మీరు రాగద్వేషాలు ఎప్పుడైతే పెట్టుకున్నారో ఆ రిపుల్స్ చల్లారు రాగద్వేషాలు కూడా చల్లారుతాయి మీరేమీ చింత చేయకుండా ఆ రిపుల్స్ ని యూ పే అటెన్షన్ పోతాయి పోతే ఆ స్థితికి సమాధి అని ఆ సమాధి ద్వైతం ఎక్కడ ఉన్నది ఇతర ఇతరం పశ్యతి ఇతర ఇతరం జానాతి ఇతర ఇతరం జిఘ్రతి ఇవన్నీ లేవు అదే అద్వైతమే అది నిత్యసిద్ధం అది సమాధి స్థితి దీన్ని వేదాంతుల సమాధి అంటారు కాబట్టి అద్వైతం నిత్యసిద్ధము అది మీ స్వరూపము మీరు ఏం చేయాలి మీ స్వరూపంలో మీరు ఉండాలండి మీరు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి మీకు కంఫర్టబుల్గా ఉంటుందా ఇంట్లో ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది ఇంట్లో ఉంటే కంఫర్ట్ ఆ మాత్రం గచ్చు ఫ్లోరింగ్ రైల్వే ప్లాట్ఫామ్ మీద కూడా చేస్తారు అక్కడే కూర్చోవచ్చు మీ ఇంట్లో ఫ్లోరింగ్ అంటే బాగుండదు ఒకప్పుడు మీ ఇంట్లో ఫ్లోరింగ్ స్పెషల్ ఏముంది అంటే అలా కాదండి మన ఇంట్లో మనం ఉంటే మనకి స్పెషల్ అలాగే ఒకప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ ప్రశాంతంగా ఉండొచ్చు ఇంట్లో గోల గోళకంగా ఉండదు కాబట్టి అదేమీ కాదండి మన ఇంట్లో మనకి సుఖం మన ఇంట్లో మనం ఉంటాం అలాగే మీ స్వరూపంలో మీరు ఉంటే అది సుఖము కాదు దుఃఖము కాదు రెండింటికి అతీతమైన ఆనందం స్వరూప స్థితికి ఆనందము అని ఆనందం అనేది మీరు కొత్తగా సంపాదించేది ఏమీ కాదు సుఖం సంపాదించాలి కర్మ చేసి పుణ్యం సంపాదించి పుణ్యం ద్వారా సుఖం సంపాదించాలి ఆనందం సంపాదించాలి మీకు స్వర్గ సుఖం కావాలనుకోండి అడ్జస్ట్మెంట్ చేయండి స్వరూపానందం కావాలనుకోండి ఏమీ చేయట్లేదు ఇప్పుడు ఉప్పు ఉప్పుగా ఉండాలంటే ఏం చేయాలి ఏమి చేయట్లేదు ఉప్పు కొంచెం కారము కొంచెం నూనె ఉండాలంటే అప్పుడు కారం వేసి నూనె వేసి పోపు పెట్టాలి షుగర్ తీయగా ఉండాలంటే ఏం చేయాలి ఏమీ చేయట్లేదు కాబట్టి మీ స్వరూపంలో మీరు ఉంటే మీరు ఆనంద స్వరూపులే ఉంటారు ఆనందం స్వరూపం సుఖం తెచ్చిపెట్టుకున్నది ఇంకేతనే సుఖానికి మీరు ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది ఆనందానికి మీరు పరాధీనత లేదు ఇండిపెండెంట్ ఫ్రీడమ్ అంచేతనే ఫ్రీడమ్ గోస్ విత్ హ్యాపీనెస్ ఆనందాన్ని ముక్తి ముక్తి అంటే ఆనందం ఎందుకంటే ఇతర పరా ఇతరాధీనం పరాధీనత ఉండదు చూడండి సర్వం పరవశం దుఃఖం సర్వం ఆత్మవశం సుఖం ఇది విద్యా ఇది విద్యాత్ సుఖ దుఃఖయో ఇది విద్యాత్ సుఖ దుఃఖయో వారి మధ్యలో ఏదో ఇది మనుస్మృతి గారుడు మాట మనువు ఇటువంటి విషయాలు ఎన్నెన్నో చెప్పాడు ఆయన మనుమహారాజు కాబట్టి ఇది విద్యా సమాసేన లక్షణం సుఖ దుఃఖయో వచ్చిందిగా కాబట్టి సుఖ దుఃఖములను తెచ్చిపెట్టుకోవాలి ఇతర పరాధీనం ఆత్మస్వరూప విషయంలో అటువంటిది లేదు తర్వాత ఇది జగత్తు విషయం చెప్పాను ఇప్పుడు ఇతర ఇతరం దర్శించడానికి జగత్తు విషయం చెప్పాను ఇంకా దేవుడు దగ్గరికి రండి దేవుడు ఇతరుడు అన్నంత వరకు వీడు దుఃఖంలోనే ఉంటాడు భయంలోనే ఉంటాడు మీకు రహస్యం మీరు ఆలోచించండి దేవుడు నాకంటే ఇతరుడు నాకు సుఖాన్ని దేవుడు ఇస్తాడు ఆ పరిస్థితిలో మీ సుఖము దాని విలువ ఎంతంటే దేవుడు ఇస్తే పుచ్చుకునే సుఖం యొక్క విలువ ఎంతండి ఒకవేళ ఆయన ఇవ్వలేదనుకోండి మీరు దుఃఖంలో పడుతుంది తర్వాత మీరు ఒక్కరైనా దేవుడికి ఇంకా గలవంగా ఉన్నారు మీలాంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఆయన దేవుడు ఓపెన్ హౌస్ లాంటి ఓపెన్ హౌస్ అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళే అందరూ సుఖాన్ని దేవుడి నుంచి కోరేవాళ్ళే ఆయన మిమ్మల్ని ఒక్కడే గౌరవించి కూర్చోలేడు కదా ఇప్పుడు రాముడు హనుమంతులు కౌగులించుకున్నాడు ఎంత కౌగులించుకుంటాడు ఇది ఉద్దే చెప్తూ ఉంటారు రాముడు హనుమంతుని కౌగులించుకున్నారు అని రామాయణంలో ఉంది కదా ఎంతసేపు కౌగులించుకుంటాడు సీతాదేవి చూసింది హనుమంతుడు మనకి మహోపకారం చేసిన వాడు హనుమంతుని యొక్క ఉపకారాన్ని అంచనా వేయటం కూడా సాధ్యం కాదు రాముడు అందరికీ ఏవో బహుమానాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు సుగ్రీవుడికి ఒక ముత్యాల హారం ఇచ్చినాడు అంగదుడికి ఏదో పథకము బంగారు పథకం ఇచ్చినాడు హనుమంతుడికి ఏమిస్తాడు చూద్దాము అని సీతాదేవి ఓరకంట కనిపెట్టి చూస్తాం ఎందుకంటే వీళ్ళందరికీ ఇచ్చిన దానికంటే గొప్పది ఇవ్వాలి హనుమంతుడు ఏం ఏం పట్టుకొస్తాడు ఈయన ఏం ఆలోచిస్తాడు ఏం పట్టుకొస్తాడు అని ఆలోచించి ఆవిడ ఎదురు చూస్తాం హనుమంతుడు వచ్చాడు దగ్గరికి రాముడు హను పట్టాభిషేకం అయ్యాక రాముడు హనుమంతుడికి ఏమి ఇవ్వాలా అని ఆలోచించి ఇతనికి ఏమిచ్చినా కూడా దానికి విలువే ఉండదు సర్వస్వము మనకి ఇతని వల్లనే మనకు లభించింది మనం బతికించిన వాడే ఇతడు ఇతనికి మనం ఏమిచ్చినా కూడా ఇచ్చినట్టు కాదు కాబట్టి మీకు మహోపకారం చేసిన వాళ్ళకి మీరు పాద పాద సంవాహనం చేస్తే అది ఎంత సేవ అయినట్టు అది ఏమాత్రం అయింది మీరు పూట భోజనం పెడితే అది ఏమాత్రం అది దాని విలువ ఎంత ఇప్పుడు ఎంత ఏది ఇచ్చినా తక్కువ మీరు సంవత్సరం భోజనం పెట్టినా తక్కువ కనుక రాముడు ఏమిస్తాడు ఇక్కడికి ఏమి ఇవ్వాలో ఆయనకు అర్థం కాదు ఏమిచ్చినా తక్కువ కాబట్టి ఆయన ఏం చేశాడంటే లేచి సింహాసనం నుంచి లేచి ఆ మెట్లు దిగొచ్చి హనుమంతుడికి ఎదురుగా నిలబడి హనుమంతుడిని కౌగులించుకుంటాడు అంటే దాన్ని ఏమంటే తనని తాను ఇచ్చినాడు ఇంకా అడగటే ఏమిస్తుంది తననే తాను ఇచ్చినాడు ఆ సీతాదేవి చూసి చాలా సంతోషించింది మోస్ట్ అప్రాప్రియేట్ రికగ్నేషన్ అయితే ఎంతసేపు గౌరవించుకుంటాడు తమ అలా గౌరవించుకునే ఉన్నాడు అనుకోండి అక్కడ వశిష్టాది పురోహితులు మంత్రులు అమాత్యులు వీళ్ళందరూ కూడా సేనాపతులు వాళ్ళందరూ కూడా ఏమిటి ఇలా ఉండండి రాజపట్టాలు లేదండి సీతాదేవికి మాత్రం ఎదురుగా కాబట్టి ఇతర ఇతరం అన్న దాంట్లో భక్తుడు దేవుడు ఈ ద్వైతులు ఉన్నారే ద్వైతులు ఉన్న వాళ్ళు మూర్ఖులు వాళ్ళకి వాళ్ళు కండిషన్ వాళ్ళు కండిషన్ అయిపోయి ఉంటారు వాళ్ళ వాళ్ళ బుద్ధిలో మీరు ఆలోచనని మీరు ప్రవేశపెట్టలేరు వాళ్ళు అనులోచనకు అలవాటు పడ్డ వాళ్ళే కానీ ఆలోచన తెలుసున్న వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు ఏవో అలాగా విన్న పేర్లు చిలక పలుకులాగా పలుకుతూ అదే ఏం దాసోహం అంటూనో ఏదో అలాంటిది ఏదో ఆ భేద బుద్ధి పూర్వకమైన పదములను పలుకుతూ వాటినే ఉచ్చరించుకుంటూ వాటినే పఠించుకుంటూ అలా కాలక్షేపం చేస్తారు వాళ్ళ వాళ్ళ బుద్ధిలో మీరేమీ ప్రవేశపెట్టలేదు కాబట్టి దేవుడు మీకు ఆనందం కావాలన్నప్పుడల్లా దేవుడు ఇస్తూ ఉండాలి అది మీకు అనుకూలమా కాదా చెప్పండి అన్నిటికీ అనుకూలం ఇంకొకటి కలదు అంతకంటే చాలా లోతైన విషయం మనం ఇవన్నీ చాలా సూక్ష్మమైన విషయాలు వీటిని ఎవరు పాఠంలో చెప్పించారు చాలా సూక్ష్మమైనవి అనుభవానికి సంబంధించినవి పుస్తకంలో కొంతవరకు ఉంటుంది ఆ మిగిలింది మనం ఫిలప్ చేయాల్సి ఆ మిగిలింది శ్రవణం చేయమన్నారు చేస్తాం పంచదశి పాఠం చదువుతారా లేదా శ్రవణం చేస్తారా శ్రవణం చేయాలి పాఠం చదివితే దానివల్ల తెలిసిందేదో కొద్దిగా తెలుసు అంతకంటే ఎక్కువ తెలియదు ఇప్పుడు దేవుడు ఉన్నాడు మీకంటే భిన్నంగా ఉన్నాడు మీరు దేవుడి నుంచి మీరు అభయమును కోరుతారు అభయం దేహి అని కోరుతూ ఉంటారు పాహిమాం నన్ను రక్షించు త్రాహి త్రాహి ఇవన్నీ కూడా భయపడుతున్న భక్తుడు దేవుణ్ణి కోరేటువంటి వ్యవస్థ పరజాలం నాకు ఇదివో అదివో అంటే కోరిక గల భక్తుడు కోరికలను కోరుతున్నాడు నన్ను రక్షించు రక్షించు అంటే వీడు భయపడుతున్నాడు నాకు త్రాహి త్రాహి అని అన్నాడంటే అర్థమండి భయపడుతున్నాడు కదా పాహిమాం పాహిమాం అంటే భయపడుతున్నాడు కదా పా అంటే రక్షించడమే కదా సో పా పానే వేరు పా రక్షణే వేరు పాహిమాం పాహిమాం పా పానేకి లోతులో పిబా అవుతుంది పిబానాలి అనాలి పాహిన సో కాబట్టి త్రాగడవలే అర్థంలో పిబా రక్షించు అనే అర్థంలో పాహి కాబట్టి పాహిమాం పాహిమాం అంటాడు త్రాయస్వ త్రాయస్వ అంటాడు నేను నీ రక్షణ లేకపోతే నాకు ఇంకేమీ లేదు నువ్వు నన్ను రక్షించు అంటాడు అంటే అర్థం ఏంటి మీరు భగవంతుని నుండి రక్షణను కోరుతున్నారు మరి భగవంతుడు ఎక్కడ మీ ముందు ఎక్కడ నిలబడ్డాడు లేదుగా భగవంతుడిని మీ ముందుకు తీసుకొచ్చే పని ఎవరు చేస్తాడు గురువు చేస్తాడు కాబట్టి గురువు నుండి రక్షణ కోరుతున్నారు అర్థమైనా ఈశ్వరుని నుండి గురువు నుండి గురువు మీకేం చేస్తాడు ఏదో మంత్రమో తంత్రమో ఏదో పారాయణమో లేకపోతే ఏదో ఈ సర్గదు రూపం ఏదో ఇస్తాడు ఆ పుస్తకం లేకపోతే ఒక మంత్రము శబ్ద సముదాయము దాని నుండి రక్షణను కోరుతున్నారు కదా కాబట్టి ఈశ్వరుని నుండి రక్షణ కోరుతున్నాను తో మొదలుపెట్టి ఈశ్వరుడు అయ్యాడు గురువు అయ్యాడు మంత్రం అయింది తాంత్రం మంత్రంతో పాటు తాంత్రం ఉంటుంది దాని నుండి రక్షణ కోరుతున్నాడు తాంత్రంతో పాటు యంత్రం ఉంటుంది ఆ యంత్రం సాయి పూజా సామగ్రి స్టోర్స్ లో దొరుకుతుంది మీరు పేరు చెప్తే వాళ్ళు ఇస్తారు వాళ్ళ దగ్గర ఒక రెండు మూడు డజన్ యంత్రాలు ఉంటాయి లక్ష్మీ యంత్రం ఉంటుంది కుబేర యంత్రం ఉంటుంది కాలభైరవ యంత్రం ఉంటుంది కావు యంత్రం ఉంటుంది చేతి యంత్రం ఉంటుంది కాలసర్పదోష యంత్రం ఉంటుంది ఇలాంటివేవో పాపులర్ ప్రధానమైన యంత్రాలు ఏవో ఉంటాయి వాళ్ళ దగ్గర డాకిని యంత్రము షాకిని యంత్రము కూడా ఉంటే ఉండవచ్చు ఇలాంటివేమో ఉంటాయి డజన్ రెండు డజన్ యంత్రాలు ఉంటాయి వెరైటీ యంత్రాలు ఓ యంత్రాన్ని కూడా మీరు తీసుకొచ్చి దానికి పూజ చేయాల్సి ఉంటుంది కాబట్టి యంత్రము నుండి ఎందుకు పూజ చేయటం ఎందుకు యంత్రాన్ని అంటే యంత్రము నుండి రక్షణ కోరుతున్నారు ఓ సాలగ్రామ శిల తెచ్చుకుని దానికి అభిషేకము పూజ చేస్తారు ఎందుకని దాని నుండి రక్షణను కోరుతున్నారు మీకు రహస్యం చెప్పమంటారా ఇంతవరకు విన్నారు కదా మీరు ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు మీరు అరక్షితులుగానే మిగిలిపోతారు ఇది ఏమైనా ఇదంతా ఏదో బోళకంగా ఉన్నట్టుందా మీకు నేను ఫిలాసఫీ చెప్తున్నాను మరి రక్షణ కావాలి ఇతరము నుండి కోరకూడదు అప్పుడు రక్షణ ఎలా లభిస్తుంది మరి గమనించదగ్గ విషయం నువ్వు మంచి ఇతరము నుండి రక్షణను కోరడం మానే నువ్వు ఇతరము నుండి రక్షణ కోరుతున్నావు కదా జన్మంతా కూడా పుట్టిన దాది ఇతరముల నుండి రక్షణను కోరుతూ వచ్చావు నువ్వు రక్షణ లభించలేదు కదా ఇంకా అభద్రతతో భయంతో మిగిలిపోయాడు కదా కాబట్టి ఫర్ ఎంజ్ యూ ట్రై ఇంట్లో నువ్వు కోమతం మీదే ఉంది ఇతరము నుండి రక్షణను కోరుట మానివేసుకో అంటే ఇతరము నుండి రక్షణ అంటే ఏమిటి ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు రక్షణను కోరే ఇతరుడు కూడా నిలిచి ఉంటాడు మీరు అది మరుచుకోకూడదు that is the secret in that ఆ సీక్రెట్ ఏమిటంటే ఇతరం ఇతర ఇతరం కదా ఇతరు ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు ఇతరము నుండి రక్షణ కోరేవాడు ఉంటాడు ఇతరము నుండి రక్షణను కోరేవాడు లేకుండా ఇతరము నుండి రక్షణ కోరుట సంభవము కాదు కాబట్టి ఇతరము నుండి రక్షణను కోరుతున్నంత వరకు ఇతరము నుండి రక్షణను కోరేవాడు అలాగే ఉంటాడు అంటే అర్థం ఏంటండి వీడి బతుకంతా కూడా రక్షణను కోరుకోవడమే ఉంటుంది ఇంకా రక్షణ ఉండదు అది ఫుల్ఫుల్ కాదు అది అన్నీ అలాగే ఉండిపోతుంది సపోజ్ మీరు ఇతరము నుండి రక్షణను కోరుక మానేయండి stop it for change for change stop it దేవుడు రక్షించాలి ఎందుకు రక్షించడు ఆయన ఆత్మస్వరూపుడు నా నా స్వరూపమే ఆయన నా స్వరూపం కంటే భిన్నంగా లేనే లేడు ఇప్పుడు దేవతలు విఘ్నం కలిగిస్తారని చాంద్రోగ్యం బృహదార్మికంలో ప్రసంగం ఉన్నది దేవతలు విఘ్నం కలిగిస్తారు అంటే ఓ మహాని ఓ మహాత్ముడు అన్నాడు నాకు కలిగించను ఎందుకు నీకు కలిగిందను ఆయన నా ఆత్మస్వరూపుడు ఎవరికి విగ్రహం కలిగించాలో వాడు ఆత్మస్వరూపుడై ఉన్నాడు ఇప్పుడు ఇంద్రుడు నాకు విఘ్నం కలిగించాలి బృహదార్మికంలో ప్రసంగం ఇప్పుడు ఇంద్రుడే కదండి విఘ్నాలన్నీ పెట్టేవాడు ఇంద్రుడే కదా ఇంద్రుడు నాకు విగ్రహం కలిగించాలి ఇంద్రుడి యొక్క ఆత్మస్వరూపము నేనే తనకి తాను విగ్రహం ఎందుకు కలిగించుకుంటాడు రాహువు నాకు కష్టం కలిగించాలి కలిగించడు ఎందుకని రాహువు యొక్క ఆత్మస్వరూపము నేనే శని యొక్క ఆత్మస్వరూపము నేనే తనకి తాను విగ్రహం ఎందుకు కలిగించుకుంటాడు ఆత్మావై దేవాహ సహ ఆత్మావై దేవానాం వాడు ఆ దేవతలందరికీ కూడా ఆత్మయే కూర్చున్నాడు కాబట్టి వాళ్ళు ఏమి విగ్రహం కలిగించారు కాబట్టి ఇప్పుడు పని కట్టుకుని నువ్వు విగ్రహం కలిగించకు అని ప్రార్థించవలసిన పని లేదు కాబట్టి ఇతర ఇతరం అనే ఎప్పుడైతే మీరు రక్షణను కోరడం అనే రక్షణను కోరటం రక్షణను కోరటం రక్షణను కోరడం మానేస్తే ఏమవుతుందో తెలిసిన రక్షణను కోరేవాడు ఉండడు ఇతరులు ఇతర ఇతరం అనే స్థితి పోతుంది అప్పుడు మీ స్వరూపంలో మీరు ఉంటారు ఎందుకంటే ఇతరము నుండి రక్షణను కోరుకున్నంత వరకు ద్వైతమే ఉంటుందండి అప్పుడు మీ స్వరూపంలో మీరు ఉంటారు మీ స్వరూపంలో మీరు ఉంటే మీకు రక్షణ అవసరమే లేదు ఇప్పుడు వర్షంలో నిలబడి ఉన్నాను నేను అరే ఎవడైనా గొడుగు పట్టుకురండ్రా తడిసిపోతున్నాను నేను గొడుగు పట్టుకురండ్రా అంటే ఎవడు పట్టుకురాదు తడిసిపోయాను ఎవరో ఈ లోపల కొడుకు అక్కర్లేదు నీ కొడుకు నువ్వు ఎదురు నీ ఇంట్లో పెట్టుకోకూడదు అక్కర్లేదు ఇంట్లో కొడుకు ఎందుకు ఏదో దృష్టాంతం వీటి లక్షతో లక్షకపోవచ్చు కాబట్టి మీరు రక్షణను కోరడం మానేస్తే రక్షణను కోరేవాడు ఉండడు రక్షణను కోరేవాడు ఉండడు అంటే అర్థం ఏంటో చూస్తున్నాండి రక్షణ అవసరమైన ఇంటికి లేకుండా పోతుంది అంటే ఇంకో పోతుంది ఈగోకే కావాలి రక్షణ ఆ ఈగోయే తొలగిపోయినప్పుడు ఇంకా రక్షణ ఆవశ్యకత ఉండదు రక్షణ ఆవశ్యకత లేదంటే అర్థం ఏంటో తెలుసునండి అద్వైతం ద్వైతం లేదండి అంచేతను మీరు మతం పేరుతో దేవుని నుండి గురువు నుండి శబ్దము నుండి శబ్దము అంటే మంత్రాలు మంత్రము నుండి తంత్రము నుండి యంత్రము నుండి రక్షణను కోరుతున్నంత వరకు మీరు అరక్షకులుగానే ఉండిపోతారు అభద్రతలోనే ఉండిపోతారు ఈ స్వరూపంలో మీరు ఉన్నప్పుడు అంటే రక్షణను కోరడం మానివేసి అనగా రక్షణను కోరే ఈగో డిజాల్వ్ అయిపోయినప్పుడు మీ శుద్ధ చేతన స్వరూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు మీరు అభయ అభయస్థానంలో ఉండిపోతారు కాబట్టి మీకు ఆనందం కావాలన్నా అభయం కావాలన్నా అద్వైతమే శరణము ద్వైతంలో ఆనందము లేదు అభయము లేదు ఎవరికి చెప్తారు నీకు ఈ మాట ఎవరికి పుట్టేట రవిడు వ్యక్తి వ్యక్తి లభిస్తున్నాడు అనేది సాగుతుంది ఏమిటా ఏమిటి ఎవరికి పుట్టిన బిడ్డరా వ్యక్తి వ్యక్తి ఏడుస్తున్నాడు అని ఏదో సాగుతుంది ఆ రకంగా ఎవరికి చెప్తారు మీరు ఈ కండిషన్డ్ ఫెలోస్ మీరు ఏం చెప్తారు చెవిటి వాడి ముందు శంఖం ఉంచితే అది కొరికేది కాదు అది కొరకబడదు అని చెప్పారు ఇప్పుడు ఇదంత కథ నేను చెప్పాను ఏదో కాలక్షేపం కోసం చెప్పాను అనుకుంటున్నాను ఆ శ్లోకంలో చెప్పింది అదే పదచ్ఛేదం అద్వితీయ బ్రహ్మతత్వం నా జానంతి యదా కదా అఖిలా క్వ ముక్తి యదా ఎప్పుడైతే అద్వితీయ బ్రహ్మతత్వం రెండవది లేని దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన ఆత్మస్వరూపమును నేను పదానికి పదానికి పదానికి చెప్పాను రెండవది నేను దేశకాల పరిచ్ఛేదములు ఆత్మస్వరూపము అద్వితీయ బ్రహ్మ నజానంతి తెలియకుండెదరో కదా అప్పుడు అఖిలాహ అందరూ భ్రాంతా ఏవా భ్రాంతి పడిన వారే దీన్ని ఏమో సామెత ఉంది నూతిలో నల్లమందు కలిపేరు అంటే ఆ గ్రామానికంతకీ నీటిని సరఫరా చేసే నువ్వు ఒక్కటే ఒక్కటే నువ్వే ఆ నూతి నుండే గ్రామానికంతకీ నీరు సరఫరా అవుతుంది నేను ఎరుగుతున్నాను మా ఊళ్ళో ఒక్కటే నువ్వు ఆ నూతి నుండే గ్రామానికి నీరు సరఫరా అవుతుంది మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ నూతి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు తాగి నీరు అదే మిగతావన్నీ ఉప్పు నీళ్ళే ఆ నూతి పక్కనే ఓ మేస్టార్ ఉండేవారు ఆయనకి నూతిలో మేస్టారు అని పేరు అంటే అదే నుయ్యి అంటే అదే నేను అక్కడికే పోయి నీళ్లు తెచ్చుకునేవాడు నేను అక్కడికి పోయి నీళ్లు తెచ్చిస్తూ ఉండేవాడిని ఇంట్లో మా అమ్మగారికి వాళ్ళకి నీళ్ళు ఇస్తూ ఉండేవాడు వాళ్ళకి మడిగా కావాలంటే నేను నెత్తిమే నీళ్లు పోసుకుని స్నానం చేసుకుని ఆ తడిపట్టంతో నీళ్లు తీసుకొచ్చి అది నీవి ఆ నీటి నీళ్ళలో ఎవడో నల్ల మందు కలిపాడు మత్తు మందు కలిపాడు కలిపితే ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ మత్తులో ఉంటారు అంతే కదా అందరూ మొత్తం గ్రామం అంతా వస్తే ఎవడి మత్తు వాడు తీసుకుంటే కొంతమంది మత్తు కొంతమంది తెలివి మొత్తం నూతులో నీళ్లలో కలిపేస్తే ఇంకేముంది అలా అయిపోయింది ప్రపంచం ఇది ఒక సామెత ఏమే నేమే భాంగ్ పడాలి అంటే నీళ్లు త్రాగి నీటి సరఫరా చేసే నీటి లోపల భాంగు పడేశారు ఆ నీళ్లు తాగేసి అందరూ కూడా మత్తులో పడున్నారు ఆ గ్రామంలోకి వాడో కొత్తవాడు వచ్చాడు అందరూ మత్తే అందరూ నల్లమందు మత్తులో ఉన్నారు ఈ సంసారం అలా ఉంటుంది మహాత్ములకి వీళ్ళందరూ భ్రాంతులే అందరూ వీళ్ళలో తెలివైన వాడు ఒక్కడు కూడా లేదు దీంట్లో మళ్ళీ ఒకడు గురువు ఇంకొకడు శిష్యుడు అంధే నైవ నీయమాన ఆ వాక్యాలు ఏమిటనుకుంటున్నారు నేను నా నా అనుభవం మీకు చెప్తా అనుభవం అంటే నా భావన అంధేనైవ నియమానా యథాంధా అనే మాట కఠోపనిషత్తులో వచనం దానిని యాడిక్వేట్ గా ఎవరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని నా అభిప్రాయం ఏదో మాట వలసగా అందుడు అందరిని నడిపిస్తున్నాడని అనుకోవడమే తప్ప మొత్తం సమాజం అంతా కూడా ఆ వాక్యం యొక్క పరిధిలోకి వచ్చేస్తుంది దాంట్లో మీకు ఈ sects religious groups traditions sects cults ఇవన్నీ కూడా ఆ వాక్యం యొక్క పరిధిలోకి వచ్చేస్తాయి ఏది దానికి బయట ఉండేది అన్నింటినీ కవర్ చేసి పారేస్తుంది ఆ సెంటెన్స్ అలా దాన్ని నేను పాఠం చెప్పాను చెప్పినప్పుడు నేను దీన్ని సాటిస్ఫాక్టరీగా దీన్ని నేను వ్యాఖ్యానం చేసానని నాకు ఎప్పుడూ అనిపించలేదు ఎంత వ్యాఖ్యానం చేసినా ఇంకా అది సాటిస్ఫాక్టరీగా లేదనే అనిపించింది అంతటి విస్తృతమైన పరిధి కలిగిన వాక్యం అంటే ఇట్ ఈజ్ యూనివర్సల్ లా కాబట్టి భ్రాంతా ఏవ అఖిల వీళ్ళందరూ కూడా అంతులే పెద్ద కబుర్లు చెప్తారు మన పురాణాలు అంటారు వేదాలు అంటారు ధర్మాలు అంటారు ధర్మశాస్త్రాలు అంటారు ఆగమ శాస్త్రం అంటాడు ఎక్కడి నుంచి పట్టుకుచేవరా ఏదో పిచ్చి మాట ఏదో చెప్తాడు ఎక్కడి నుంచి పట్టుకుచేవరంటే ఆగమ శాస్త్రం ఏం ఆగమ శాస్త్రం ఏదో చూపించినాకంటే అది మళ్ళీ వాడికి తెలియదు వాడు ఎవడైనా ఆగమ శాస్త్రం అన్నాడంటే వాడు ఎస్కేప్ రూట్ పట్టేయడం అర్థం ఆగమ శాస్త్రంలో ఉంది ఇప్పుడు రూల్ చెప్పాడు అనుకున్నా రూల్ ఏమిటో చూపించమంటే వాడు చూపించలేదు ఎందుకని వాడికే తెలియదు ఈ ఆగమ శాస్త్రాలు అలాగే ఇప్పుడు పాలరాతి బొమ్మ పూజకు రాదు నల్లరాతి బొమ్మ పూజకు వస్తుంది ఎందుకని నిజానికి పాలరాతి బొమ్మ అందంగా ఉంటుంది నల్లరాతి బొమ్మ తర్వాత సౌత్ ఇండియాలో నల్లరాళ్ళు దొరుకుతాయి నార్త్ వెళ్తే రాజస్థాన్ వెళ్తే పాలరాయి తప్ప నల్లరాళ్ళు దొరకవు జైన్ టెంపుల్స్ అన్ని పాలరాజు టెంపుల్స్ తాజ్మహల్ పాలరాజుతో కట్టారు అది ఆ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది పిరమిడ్స్ కట్టిన రాళ్ళు అక్కడ నైల్ నదికి కొంత డౌన్ స్ట్రీమ్ లో కొండలు ఉన్నాయి ఆ కొండల నుంచి అక్కడ కట్ చేసుకుని ఒక పంట మీద వేసి ఆ నైల్ నదిలో తోసుకుని వచ్చేవాళ్ళు అప్ స్ట్రీమ్ లో ఉన్నాయి కొండలు అప్ స్ట్రీమ్ నుంచి పట్టుకొచ్చింది వెళ్ళేప్పుడు ఖాళీ పంట ఎదురు ఈతకు వెళ్ళేది ఎదురు వెళ్ళేది వచ్చేప్పుడు ఆ కొండ రాళ్ళు ఎత్తించిన పంట వచ్చింది ఆ రాయి ఒక్కొక్క రాయి అలాగ కట్ చేసి అలాంటి వందల ఉన్నారు ఒక్కొక్క పంట మీద రెండు మూడు రాళ్ళు చొప్పున హండ్రెడ్స్ ఆఫ్ ట్రిప్స్ వేసి ఆ రాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రాళ్ళు పనికి రావంటే అక్కడికి వాళ్ళకి ఉన్న రాళ్ళేవి సౌత్ ఇండియాలో నల్ల రాళ్ళు ఉన్నాయి నార్త్ ఇండియాలో తెల్ల రాళ్ళు ఉన్నాయి కాబట్టి రాతితో దేవుడు బొమ్మ చేసేప్పుడు ఈ రాయి రాదంటే ఎక్కడి నుంచి వచ్చింది పాలరాయి ఎందుకు పనికిరాదు అంటే ఆగమ శాస్త్రం ఇప్పుడు ఎక్కడి నుంచి పడుతుంది ఆగమ శాస్త్రం చూపించోసారి చూస్తాను ఐదు అంగుళములు దాటితే విగ్రహము పూజకు పనికిరాదు ఎందుకని ఎందుకు అది ఏదో చెప్తున్నాను వైనా ఆరు అంగుళాలు ఉందనుకోండి ఏం పూజకు పనికిరాదా ఏదో చెప్తాను దానికి ఒక ప్రశ్న అడగకూడదు ఆగమశాస్త్రం ఉంటాయి ఏం ఆగమశాస్త్రం భ్రాంత ఏవాఖిల ఒక్క మాటలో చెప్పచ్చు వీళ్ళందరూ భ్రాంతులండి తెలుసున్న వాళ్ళు కాదు తెలుసున్న వాళ్ళు కాదు వీళ్ళందరూ భ్రాంతులు